వినవలెనని కనవలెనని మనసను మనోలు లే

మాకు ఈ బోధ అయినా కన నటి మనుషులు తనకు వచ్చిన త్రోవ బట్టి ఎందుకంటే పులి వల్లదని యువకులనవి కానీ వినవాలే మన పోరాడదు విన